किञ्च व्यामिश्रेणेव वाक्येन बुद्धिम् मोहयसीव मे तदेकम् वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम् व्यामिश्रेण इव यद्यपि विविक्ताभिधायी भगवान् तथापि मम मन्दबुद्धेः व्यामिश्रम् इव भगवद्वाक्यम् प्रतिभाति తేన మమ బుద్ధిం మోహయసీవ మమ బుద్ధివ్యామోహాపనయాయ హి ప్రవృత్త త్వం తు కథం మోహయసి అతో బ్రవీమి బుద్ధిం మోహయసీవ మే మమ ఇతి త్వం తు భిన్నకర్తృకయో జ్ఞానకర్మణో ఏకపురుషానుష్ఠానసంభవం యది మన్యసే తత్ర ఏవం సతి తయోః ఏకం బుద్ధిం కర్మ వా ఇదం ఏవ అర్జునస్య యోగ్యం బుద్ధిశక్త్యవస్థానురూపం ఇది నిశ్చిత్య వద బ్రూహి ఏన జ్ఞానేన కర్మణా వా అన్యతరేణ శ్రేయహం ఆప్నుయాం ప్రాప్నుయాం యది కర్మనిష్టాయాం గుణభూతం అపి జ్ఞానం భగవతా ఉక్తం స్యాత్ कथम् तयोः एकम् वद इति एकविषया एव अर्जुनस्य शुश्रूषा स्यात् न हि भगवता उक्तम् अन्यतरद् एव ज्ञानकर्मणोः वक्ष्यामि न एव द्वयम् इति येन उभयप्राप्त्यसम्भवम् आत्मनो मन्यमान एकम् एव प्रार्थयेत्